కీర్తన నూట యాభై ఆరు ఎనుపోతుతో ఎద్దు ఏరు గట్టిన ఎట్లు ఎనసి ముందర సాగదు ఏటి బ్రతుకు కడలేని ఆశసే కరిగి కరిగి చిత్తము ఎడమ వంకకు వచ్చెను ఏటి బ్రతుకు పొడవైన మమతతో పొదల పొదల మానము ఇడుమ పాట్ల బడును ఏటి బ్రతుకు తెగుతింపులేని భ్రాంతికి చిక్కి ఆచారము ఎగసి గొందులు దూరెను ఏటి బ్రతుకు పగగొన్న మోహతాపము వేరుగ విజ్ఞానము ఇగురు మానెను ఏటి బ్రతుకు భావింపరోతలోబడి పొరలెడి సౌఖ్యము ఏ వగింపడు జీవుడు ఏటి బ్రతుకు శ్రీ వెంకటేశుపై చిత్తమొక్కటే కాని ఏ వంక సుఖము లేదు ఏటి బ్రతుకు